సంకీర్తన రెండు వందల ముప్పై ఆరు మా ఇంటికి రాబోయి మాధవా నీ మాయలెల్లా గంటిమిదే మాధవా మచ్చు చల్లేవు వలపు మాధవా నేను మచ్చికలెల్లా చేసిది మాధవా మత్సము నీపైనదే మాధవా ఇంక మత్సరపు చూపునలో మాధవా మా ఇంటికి రాబోయి మాధవా నీ మాయలెల్లాగంటిమిద మాధవా మరుగేల ఇంక నీకు మాధవా మరి నాకు దక్కితివి మాధవా మరచేవాని చేతలు మాధవా మాతో మరచు మాటేమనేబు మాధవా మా ఇంటికి రాబోయి మాధవా మీ మాయలెల్లాగంటిమిదె మాధవా మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టుమట్టుతో మమ్ము గుడితివి మాధవా మట్టేవు మా కాళ్ళప్పటి మాధవా మట్టిలీయగదవోయి మాధవా మాధవా ఓ మాధవా మా ఇంటికి రావోయి మాధవా ನೀ ಮಾಯಲೆಲ್ಲ ಗಂಟಿಮಿದೆ ಮಾಧವ